तदेतत् कर्मणि अकर्मादिदर्शनम् स्तूयते यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणम् तमाहुः पण्डितम् बुधाः यस्य यथोक्तदर्शिनः सर्वे यावन्तः समारम्भाः కర్మాణి సమారభ్యంతే ఇది సమారంభాః కామసంకల్పవర్జితాः కామైः తత్కారణైశ్చ సంకల్పైః వర్జితా ముధా ఏవ చేష్టామాత్రా అనుష్ఠీయంతే ప్రవృత్తేన చేత్ లోకసంగ్రహార్థం నివృత్తేన చేత్ జీవనమాత్రార్థం తన్ జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం కర్మాదౌ అకర్మాదిదర్శనం జ్ఞానం తదేవాగ్ని తేన జ్ఞానాగ్నినా దగ్ధాని శుభాశుభలక్షణాని కర్మాణి ఎస్య తం ఆహు పరమాత్ పండితం బుధా బ్రహ్మవిదహ